కీర్తన రెండు వందల ఎనభై ఏడు ఎవ్వరి నేర్పులు చెప్పనిందునేది రవ్వసేయక జీవుల రక్షించవయ్యా తలపోసి తలపోసి ధ్యానము సేతురు నిన్ను ఎలమినింతని నిశ్చయింపలేరు పలుమారు నీ గుణాలు పైకొని నుతింతురు పొలది వెట్టుతుమీ గురుతులెంచలేరు పొదిగి పొదిగి నిన్ను పూజలెల్లా చేతురు ఎదుట నీ శ్రీమూర్తి ఎరుగలేరు వెదకి వెదకి సారే విందురు నీ కథలెల్లా పదిలపు నీ భక్తి పట్టగలేరు నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మొక్కుదురుగాని మక్కువ నీ మహిమ నమ్మగలేరు ఇక్కడ శ్రీ వెంకటేశ ఇటు నీ కరుణ చేత తక్కక నిన్ను సేవించి తనియలేరు